కీర్తన సంఖ్య నూట తొంభై ఎనిమిది ఏడ ధర్మము ఏడ కర్మము ఇన్నియు నీ సేవే కాక ఈడనే ఇందుకు సాక్షి ఇట్టె నిలిపితివి తెగువసేసి నీకు తెచ్చిరి బోనములు మగండ్ల మాట తోసి మౌని సతులు తగ నిన్ను చేపట్టుటే ధర్మముగా నిలిపి జగమెరగగ వేద సమ్మతి చేసితివి బల్లిదాన నిన్ను పొందే పలు సాహసము సేసి తల్లిదండ్రి మాట దోసి తానే రుక్మిణి ఎల్లగా నీకు మోహించుటెక్కుడు తగవు చేసి వెళ్ళవిరినాపె నీవు వీధులనేగితివి శ్రీ వెంకటేశ నిన్ను సేవించవచ్చితే చాలు భావించి రక్షింతు నీ పరుషలను ఈవల నీకు మొక్కుటే ఇన్ని పుణ్యములు చేసి కావించి హీనుల మమ్ముఖనుల చేసితివి